యహ అయం లౌకికో వైదికశ్చ వ్యవహార స ఉత్పన్నవివేకజ్ఞానస్య స్థితప్రజ్ఞస్య అవిద్యాకార్యత్వాత్ అవిద్యానివృత్తౌ నివర్తతే అవిద్యాయాశ్చ విద్యావిరోధాత్ నివృత్తిः ఇత్యేతమర్థం స్ఫుటీకుర్వన్ ఆహ యా నిషా సర్వభూతానాం తస్యాం జాగత్తి సంయమీ यस्याम् जाग्रतिभूता निशा निशा पश्यतो मुनेः या निशा रात्रिः सर्वपदार्थानाम् अविवेककरी तमस्वभावत्वात् सर्वेषाम् भूतानाम् सर्वभूतानाम् किम् तत् परमार्थतत्त्वम् स्थितप्रज्ञस्य विषयः यथा नक्तञ्चराणाम् अहः एव सत् అన్యేషాం నిశా భవతి తద్వత్ నక్తంచరస్థానీయానామజ్ఞానాం సర్వభూతానాం నిశా ఇవ నిశా పరమార్థతత్వం అగోచరత్వాత్ అతద్బుద్ధీనాం తస్యాం పరమార్థతత్వలక్షణాయాం అజ్ఞాననిద్రాయాः ప్రబుద్ధో జాగర్తి సంయమే సంయమవాన్ జితేంద్రియో యోగీ ఇత్యర్థः యస్యాం గ్రాహ్యగ్రాహకభేదలక్షణాయాम् అవిద్యానిషాయాम् ప్రసుప్తాని ఏవ భూతాని జాగ్రతి ఇది ఉచ్యతే యస్యాన్నిషాయాం ప్రసుప్తా ఇవ స్వప్నదృశः సా నిషా అవిద్యారూపత్వాత్ పరమార్థతత్వం పశ్యతో మునేః అతః కర్మాణి అవిద్యావస్థాయామేవ చోద్యంతే న విద్యావస్థాయాం విద్యాయాం హి సత్యాం ఉదితే సవితరి శార్వరమివ తమః ప్రణాశముపగచ్చతి అవిద్యా ప్రాగ్విద్యోత్పత్తేః అవిద్యా ప్రమాణబుద్ధ్యా గృహ్యమాణా క్రియాకారకఫలభేదరూపా సతీ సర్వకర్మహేతుత్వం ప్రతిపద్యతే న అప్రమాణబుద్ధ్యా గృహ్యమాణాయాः కర్మహేతుత్వోపపత్తిः ప్రమాణభూతేన వేదేన మమ చోదితం కర్తవ్యం కర్మ ఇతి కర్మణి కర్త ప్రవర్తతే న అవిద్యామాత్రమిదం సర్వం నిషా ఇవ ఇది ఎస్ పునః నిషా ఇవ అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతం ఇది జ్ఞానం తస్య ఆత్మజ్ఞస్య సర్వకర్మ సన్యాసే ఏవ అధికారో న ప్రవృత్తౌ తథా చ దర్శయిష్యతి తద్బుద్ధయస్తదాత్మానః ఇత్యాదినా జ్ఞాననిష్టాయామేవ తస్య అధికారం तत्रापि प्रवर्तकप्रमाणाभावे प्रवृत्त्यनुपपत्तिः इति चेत् न स्वात्मविषयत्वात् आत्मज्ञानस्य न हि आत्मनः स्वात्मनि प्रवर्तकप्रमाण अपेक्षता आत्मत्वादेव तदन्तत्वाच्च सर्वप्रमाणानाम् प्रमाणत्वस्य न हि आत्मस्वरूपाधिगमे सति पुनः प्रमाणप्रमेयव्यवहारः सम्भवति ప్రమాతృత్వం హి ఆత్మనో నివర్తయతి అంత్యం ప్రమాణం నివర్తయదేవ అప్రమాణీభవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే లోకే చ వస్త్వధిగమే ప్రవృత్తిహేతుదర్శనాత్ ప్రమాణస్ తస్మాత్ నా ఆత్మవిద కర్మణి అధికార ఇది సిద్ధం